యది పునః అహం ఇవ త్వం కృతార్థబుద్ధిః ఆత్మవిద్ అన్యో వా తస్యాపి ఆత్మనః కర్తవ్యాభావే అపి పరానుగ్రహ ఏవ కర్తవ్య ఇతి సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తశ్చికీర్షుర్లోకసంగ్రహం सक्ताः कर्मणि अस्य कर्मणः फलम् मम भविष्यतीति केचित् अविद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद्विद्वान् आत्मवित् तथा असक्तः सन् तद्वत् किमर्थम् करोति तत् शृणु चिकीर्षुः कर्तुम् इच्छुः लोकसङ्ग्रहम्